हरि ओम् गणानाम् त्वा गणपतिम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्वन्वन्नोतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमान् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ भद्रम् कर्णे विष्णुयामदेवाः भद्रम् पश्ये माक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुस्तुवांसस्तनूभिः क्षेमदेवहितम् यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिश्शान्तिश्शान्तिः ज्ञानेनाकाशकल्पेन ज्ञानान्योगगनोपमान् ధర్మాన్యోగగనోపమాన్ అసలు జ్ఞానాన్నను ఉండదు కూడా జ్ఞాన శబ్దంలో జ్ఞేయాభిన్నేన సంబుద్ధ తం వందే ద్విపదాం వరం అది గౌడపాదాచార్యుల యొక్క ప్రార్థనా శ్లోకం శంకరుడి శంకర భాష్యంలో మొదటి వాక్యం ఉందాము ఓంకార నిర్ణయ ద్వారేణ ఆగమత ప్రతిజ్ఞాత అద్వైత బాహ్య విషయభేద వైతథ్యాచ సిద్ధస్య పునరద్వైతే శాస్త్రయుక్తిభ్యాం సాక్షాన్నిర్ధారిత ఏతదుత్తమం సత్యం ఇుపసంహార కృత మాండూక్యోపనిషత్తులో ఆత్మనిరూపణము చాలా విలక్షణంగా ఉంటుంది చాలా విలక్షణంగా very unique way the reality is expounded in Mandukya Shri Swami Ramatirtha when he was uh, touring America, he made a comment. He said, philosophers like Aristotle, etc., they have tried to understand the reality entirely based on the waking state experience alone. They did not take dream and sleep into account. In the waking state, you experience the subject-object duality. And uh, so that is the data, that is the datum based on which they have developed their philosophy. Swami Ramatirtha has, he was uh, saying that in Indian philosophy, especially in the context of Mandukya Upanishad, we find a unique approach uh, in, in, uh, in expounding the reality in which all the three states are taken into account. If you just uh, look at the waking state alone and try to understand the reality based on the waking state alone, that becomes an incomplete datum. And then in the context of Mandukya, we take all the three states. Because see మన జీవితంలో కూడా మానవ జీవితంలో కూడా మన జీవితాన్ని మనం అర్థం చేసుకునే సందర్భంలో కేవలము జాగ్రత్త అవస్థని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం ఇప్పుడు ఒక ఆయన ఈ సేస్ ఆయన business man another person says ఆయన ప్రొఫెసర్ అనదర్ పర్సన్ సేస్ ఆయన a sanyasi a fourth guy may say I'm a family person so all these definitions etcetera the apply to the waking state alone A businessman is a businessman only in the waking state. A professor is a professor only in the waking state. A sannyasi is a sannyasi only in the waking state. This is one point to be noted. Secondly, in your entire life, what is the what is the amount of waking state you have if you take time? Not more than 50%. So, therefore any conclusion about life about one self about god about reality any conclusion just based on waking state experiences is a conclusion reached than complete datum and therefore invalid the conclusion is not valid so కాబట్టి మూడు అవస్థలని మనం పరిగణనలోకి తీసుకుని తత్వాన్ని నిరూపించే ప్రయత్నం అది మాండూక్య ఉపనిషత్తు యొక్క చాలా విలక్షణమైనటువంటి ప్రక్రియ this is what we call అవస్థాత్రయ ప్రక్రియ see there is the waking state జాగ్రత్త అవస్థ మొత్తం ఇంగ్లీష్లో చెప్తే మీకేమి ఇబ్బంది లేదు కదా చాలామంది కష్టపడుతున్నారా ఏం పర్వాలేదు కదా ఓకే కొంచెం ఇంగ్లీషు తెలుగు కలిపి ఎందుకంటే పాపం వారు ఎవరో వచ్చారు సో వారికి మనం ఇచ్చే ఆతిథ్యం ఇదే ఇంతకంటే పెద్ద ఆతిథ్యం ఇంకేమీ ఇవ్వగలుగుతాం సో జాగ్రత్త అవస్థ the waking state the waking state belongs you see the waking state belongs it belongs to the waking person right the waking state belongs to the waking person and the waking person is called Vishwa, if you remember. Then uh, the dream state. Again, the dream state belongs not to the same person, it belongs to a different person. And uh, that person uh, to whom the dream state belongs is Taijasa. Sometimes in the dream, you may be the same guy, but quite often you are not the same guy in the dream. But still, you are a different person even in the waking state you are a different person you are one person in the morning and you are another person in the evening even in the waking state the persona is a very very fickle thing it is it just changes by the minute when the stock market is up the persona is of one kind and when the stock market is down the persona is altogether different it's not the same person anymore so in the dream state we have the person called Taijasa. Then there is the sleep state. I tell you, without sleep, the person will go crazy. Sleep intervenes. That is a big blessing. Sleep intervening is a big blessing. And so, in sleep, you are. In sleep, you are. Mirunnar Nadarra. అయితే ఈ ఈ వ్యక్తి మాత్రం లేడు this person is not there but you are and you see sleep state is an experience and it belongs ఎవరి experience belongs even the sleep state belongs belongs to whom to you Therefore, you are obviously something more than the waking person. You your you are not the waking person alone you are something more than the waking person so that that entity is the the to the dream ఎక్స్పీ to the sleeping experience that entity is called Prajna so మూడు పాదాలు విశ్వ తైజస ప్రాజ్ఞ ఓంకారంలో అకారం విశ్వ అక విశ్వ అనే తత్వానికి ఉకారము తైజస తత్వానికి మకారము ప్రాజ్ఞతత్వానికి ప్రతీక అయితే this is something like this ఇప్పుడు మూడు ఆభరణాలు ఉన్నాయనుకోండి నేను ఊరికే మీకు మాండుక్య అంతా గుర్తు చేస్తున్నా ఒకసారి మూడు ఆభరణాలు ఉన్నాయనుకోండి necklace earring and armlet ఈ మూడు ఆభరణాలు ఉన్నాయి మూడు ఆభరణాలు వేరు కానీ మూడింటి ఎందు వ్యాపించి మూడింటికి అతీతమైనది బంగారం similarly there is a reality which subsist the three ఎక్స్పీ the three states the waking the dream and the sleep state which subsists all the three but at which is ట్రాన్ which transcends all the three that is the fourth turiya so that turiya is called atma that is the name given to it the turiya it is the fourth it's not a state it's not a state it is the reality which is immanent in all the three states yet transcends all the three states that it is called fourth it is not even fourth. It is not fourth. We just call it fourth. What do you mean by fourth? Fourth is a convention. He is a second person. Second, second means what? So just a convention. So because first and second, like that is not that he is second intrinsically. Wherever he goes, he is second. It's not like that. So Atma is a Turiya in the sense Vishwa Taijasa Prajna and turiya and fourth and it is called Atma what is Atma అనన్య it is other is it is none other than you నీకంటే భిన్నము కాదు అది ఆత్మ ఇప్పుడు అకార ఉకారం అకారములు అన్నప్పుడు అకారము ఒక మాత్ర టైం యూనిట్ ఆఫ్ టైం ఒక మాత్ర ఉకారము ఒక మాత్ర మకారము అచ్చు వంటిది మకారము అచ్చు వంటిది నేసల్ కదా అనునాసిక అనునాసికత్వము అచ్చులకే ఉంటుంది హల్లులకు ఉండదు కాఖ గగ్గ వాటికి అనునాసిక అననునాసిక అనే భేదం ఉండదు అనునాసిక అననునాసిక అనే భేదము కేవలము అచ్చులకే ఉంటుంది ఈ వీటికే ఉంటుంది తర్వాత ఎరలవ వాటికి ఉంటుంది ఎరలవ వాటికి ఉంటుంది యవల యవలాహ రాకుండదు మళ్ళా యవలా ద్విధ యకార వకార లకారాలకే అనునాసిక అననునాసిక అనే భేదం ఉంటుంది ఎందుకో తెలుసునండి అవి పార్షల్ పార్షల్ అచ్చులు అవి యా వా లాహ దే ఆర్ ఓవెల్ లైక్ అంచేతనే వాటికి సంప్రసారణము అనేది ఒకటి ఉంటుంది ఓవెల్ లైక్ అవి వాటికి అనునాసిక ఉంటుంది కాబట్టి అనునాసిక అన్నది అది అచ్చు యొక్క లక్షణం అది అంచేతనే ఈ అనునాసికులు ఉన్నాయి చూసారా నా నా ఎట్సెట్రా మా మా in particular it is considered a half vowel vowel like అంచేత దానికి కూడా ఒక మాత్ర సో అకార ఉకార మకార మూడు మాత్రలు పోతే తురియ ఆత్మ చైతన్యం ఏదైతే కలదో అది అమాత్ర because it is the silence that follows the three syllables ఆ ఉ మా the silence that follows that is the atma like uh, that silence is the pure atma it is so what is that silence all speech ends in silence speech which is language and thought which is the mind, they are always together. You can never separate the two. Without the word, there is no thought. And without thought, there is no word. They are always together. The word and the thought, they are always together. The language and the mind are together. ఇప్పుడు మీరు చిన్నపిల్లలను చూశారనుకోండి the child the child has no language child has no thoughts also as the child grows, it acquires thoughts. At the same time, it acquires language. The, ch- the child doesn't know chocolate till it doesn't know the word chocolate. The word chocolate and the object chocolate, the idea of chocolate, they both come together. So it is the word. The child learns the word and along with the word acquires the thought. Word is the most important thing. Without word, there is no world. In fact, we have Devatadhikaranam, which uh, establishes the world has come from the word. Even in the Bible, uh, you have this. There was word before creation. And the word was with God. So God created. Why he created? Because he has the word, that's why he created. Because creation comes from thought. Thought is connected with the word. This is the Namarupa. And so, when uh, all words cease, all thoughts come to an end. And then the thoughtless, pure awareness is the Atma. That is the Amatra. ఇది నాలుగు పాదాలు త్రీ నాలుగు పాదాలు ఆత్మ చతుష్పాద్ ది ఆత్మ హ్యాస్ ఫోర్ పాదాస్ ఇన్ దీస్ ఫోర్ పాదాస్ ది ఫస్ట్ త్రీ పాదాస్ విశ్వ తైజస ప్రాజ్ఞ ఆర్ సాధన పద్యతే అనేనా ఇది పాద సాధన రూప means if you want to realize atma you can take the waking state as the as the starting point and find out the origin of the waking consciousness the origin of the waking consciousness is the atma so therefore waking consciousness becomes a portal to know the truth and therefore it is a pada so dream consciousness similarly sleep consciousness even sleep it is the consciousness of the unconscious so you take it like that you are it's an experience you see it is nothing even nothing even even nothing is the experience of nothing is also an experience in that sense so then turiya Atma is చతుర్థ పాద ఇప్పుడు ఇక్కడ సాధన అనకూడదు పద్యతే ఇది పాద ఇది లక్ష్యము ద గోల్ సో మూడు స్టేట్స్ సాధన రూపమైన పదము చతుర్థ పాద ఆత్మ తురీయ పద్యతే ఇది పాద పద్యతే అనేనా ఇది పాద పద్యతే ఇది పాద ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా చెప్పండి necklace armlet earring gold okay నా how many things are they live కానీ Sharma garu so there are not many there is plenty of space ఇలా రావో ఇలా కూర్చోండి మీరు మీరు అక్కడ కూర్చోండి అతను ఇక్కడ కూర్చుంటాడు అలా అయితే అలా కూర్చోండి మీ ఇష్టం సో స్థానభే స్థానభేదాత్ సంజ్ఞాభేద నటు వస్తుభేద ఆత్మ యాజ్ ఇట్ సబ్సిస్ట్స్ the waking state is called Vishwa the same atma is called Taijasa and also Prajna as the sthana changes sthana means the state as the state changes the name changes but the reality doesn't change స్థానభేదాత్ సంజ్ఞాభేద నటు వస్తుభేద అదొకటి మీరు గమనించాల్సి ఉంటుంది తర్వాత త్రీ ప్లస్ వన్ three waking state, etc., three states plus one. Now, what is this three plus one? How Atma, one without the second, appears as three. Does it become three or does it appear as three? It appears as three. It doesn't become three. Why should it appear as three without becoming three? Uh, why should it appear as three? This is what is called Maya. So, Maya Sambandhat Atmanah త్రయపాదా మాయా సంబంధాత్ సో మాయాతీత చతుర్థ ఆత్మస్వరూపాన్ని ఇప్పుడు మీరు gold you take and you apply the design to it so as you change the design the ornament changes but gold remains the gold so similarly that design is what space time Design is nothing but space-time. Therefore, gold plus space-time is equal to necklace. Gold plus a change in the space-time, again space-time is equal to ornament. It is the space-time which makes, you should not say which makes gold, you have to say which makes gold appear. Which makes gold appear as three different kind of ornaments. Similarly, the waking state ఆ విధంగా మాయా సంబంధము వలన ఆత్మస్వరూపము మూడు అవస్థలుగా మనకు అనుభవానికి వస్తుంది మాయా సంబంధము వలన మాయా సంబంధానికి అతీతంగా తురీయము చతుర్థము చతుర్థ పాద ఆత్మస్వరూపము తురీయము ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము నేను ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను మొదటి క్లాస్ కాబట్టి గుర్తు చేస్తున్నాను లేదా నేను గుర్తు చేసుకుంటున్నాను whatever I'm doing it loudly ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే బంగారాన్ని తెలుసుకోవాలి అంటే you understand it like that బంగారాన్ని తెలుసుకోవాలి అంటే మీరు మూడు ఆభరణముల నామరూపాలని నిషేధించాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ చూపించి వాట్ ఈస్ గోల్డ్ అని అడిగాను అనుకోండి నేను అంటే మీరేం చెప్పాల్సి ఉంటుంది చూడు యు సీ దిస్ నెక్లెస్ ఈ నెక్లెస్కి ఒక పేరు ఒక రూపము ఉన్నది కదా అయితే గోల్డ్ ఆ పేరేనా కాదు ఆ రూపమా కాదు then what is gold gold is that which pervades this name and form but at the same time it is not the name it is not the form it is something which is not the name and form so unless you negate the name and form you cannot arrive at the truth అలాగే ఈ మూడు అవస్థలలో ఉండేటువంటి నామరూప భేదము ఈ భేదాన్నంతని మూడు అవస్థలలో మనకు అనుభవానికి వచ్చేటువంటి భేదాన్నంతని కూడా మీరు అపవాదం చేయకుండా నిషేధించకుండా మీరు తురీయతత్వాన్ని తెలుసుకునుట సంభవమే కాదు కాబట్టి తురీయ ప్రతిపత్తవు నిషేధ ప్రాధాన్యం తురీయ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి నిషేధానికి ప్రధాన స్థానం ఉంటుంది నిషేధము లేక అపవాదము అంచేతనే ఇది ఎలాగంటే నేను మీకు దృష్టాంతం చెప్తాను suppose I ask you what are you you ask me who are you suppose you ask me who are you are I have to tell you who are you then I will say you supply the details of your personality i will say what you are suppose you say i am a father i say you are not i am a businessman you are not you are not you are not any of those definitions so then what am i you tell me tell me what are you thinking about you i assume that i am I belong, uh, I am, uh, uh, I am middle aged. You are not middle aged. I assume that I am old. No, you are not. Then what am I? You see, the, the reality of oneself is understood only in negation, like silence, you know. Therefore, every possible definition and, and um, every possible self-identification and self-definition, self-characterization, you negate it. When you negate all of that, like Shankara says, so, ah, na bhumirna tejo na vayuhu, na pita na mata na putraha, na varna na varnashramachara dharmaha. Go on negating everything. Tadekovasishtaha shiva what remains as the, the after negating every possible definition, what remains avasishta, that is my swarupa. Kevalaha, one without the second, that is what I am. So ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని నిషేధ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నిషేధ ప్రధానము అన్నా అపవాద ప్రధానము అన్నా ఒకటే అలాత శాంతి అంటే అదే నేను ఓసారి మీకు అలాతం చూపించాను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను అలాతాన్ని నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను ఈ అలాతాన్ని మీరు తిప్పుతున్నప్పుడు అలాతం ఉందేమో చూడండి అక్కడ ఒక్కసారి నెక్స్ట్ క్లాస్కి ఎవరు వస్తారో ఎవరు రారో ఇప్పుడే చూపించేస్తారు ఎందుకంటే ఇంక ఈ క్లాసు విన్న తర్వాత మళ్ళీ క్లాసుకి రావాలని అనుకుంటే ఒట్టు ఏదో స్వామీజీ మాండుక్యం అంటూ ఏదో విలువిల్లాడుతూ వచ్చేసరి ఇక్కడ కూర్చుని వినాలి నాలుగు నెలలు అదేం సామాన్యమైన మాట కాదు ఈ కాగితం మీ దగ్గర ఉంచండి దాన్ని నేను తర్వాత చెప్తాను ఎప్పుడు వెళ్తున్నారు Hrishikesh Friday. Friday. I will tell you. Keep that paper. ah, you దాంట్లో బ్యాటరీ ఉందా లెట్నిసి బ్యాటరీ లేకపోతే మళ్ళీ ఉంది ఇప్పుడు ఏమైనా కనపడుతోందా వాట్ యూ సీ ఓహో రివర్సా పీ త్రీనా మారిపోయింది అది ఇంతకుముందు లెటర్స్ పార్టీ అని హ్యాపీ అనో ఏదో ఉండేది పోన్లండి పీ త్రీ కనపడుతుందా ఇప్పుడేం కనపడుతుంది రివర్స్ కనపడుతోంది ఇప్పుడు P three so P three now see P three you are reading now you see P three and now now do you see P three you don't see P three now this P and three did where from where అవి ఎక్కడి నుంచి వచ్చాయి P and three where from they came did they out of the glow they did not out of the glow now the where the where are they gone did they go back in to the glow no ah did they go out of the window మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి ఇప్పుడు సినిమా చూస్తారు సినిమా చూసి వస్తారు సినిమాలో ఆ తెర మీద హీరో హీరోయిన్ ఉంటారు డ్యాన్స్ చేస్తారు అంత బాగానే ఉంటుంది ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా చెప్పండి ఆ హీరో హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చారు కాంతి నుంచి ప్రాజెక్టర్లోంచి వచ్చారా లేదు పోనీ లైట్ కాంతిలోంచి వచ్చారా లేదు ఫిల్మ్లోంచి వచ్చారా లేదు తెరలోంచి వచ్చారా లేదు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీ బుద్ధిలో నుంచి వచ్చారు it is from your mind they are projected this is మీరు ఆలోచించి ఆలోచిస్తానంటే చెప్తాను this is the most elaborate trick played by the mind and the senses అదేమంటే హీరో హీరోయిన్ మేము చిన్నప్పుడు వెళ్ళి పరుగులు తీసి సైకిల్ తొక్కుకుని వెళ్ళి సినిమాలు చూసి వాళ్ళం హీరో హీరోయిన్ మేము ఏమనుకునే వాళ్ళం అంటే hero and heroine they come from the film they come from the projector they they appear they are on the screen they are on the screen ఇంతేకాదు చిన్నప్పుడు మేము చూసి వాళ్ళం కొంతమంది పైసలు కాయిన్స్ పట్టుకువెళ్ళి ఆ హీరో వచ్చినప్పుడు విసిరివారు బుట్టలతో పువ్వులు తీసుకువెళ్ళి విసిరివారు సో చిత్రం ఏంటంటే సపోజ్ అక్కడ హీరోని చూసి లేకపోతే హీరోయిన్ని చూసి మీరు హీరోయిన్ని టచ్ చేయాలి చాలామందికి అలాగంటే కోరుకుంటుంది ముట్టుకోవాలని అనిపిస్తుంది కాబట్టి మీరు పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకున్నారనుకోండి మీ చేతిలోకి హీరో వస్తాడా హీరోయిన్ వస్తారా ఎవరు వస్తారా దీంట్లో రహస్యం ఏంటంటే the hero and heroine they are not in the projector They are not in the light, they are not in the film, they are not on the screen. They are entirely in your head. All the way in your head. All the way in your head. But they appear to be outside. In fact, the sense of outsideness is also in your head. That is, it is outside, is also in your head. Everything is in your head. Everything is in your head. the trick ఏమిటో తెలుసిన what is inside your head you end up seeing outside that is the trick it is a physics trick you have to understand the physics of light then only you can really really appreciate It is the trick played by the eyes and the mind. They make you see things outside of you. that is the ఇదంతా మనం వైద్య ప్రకరణంలో చాలా విస్తారంగా చూసి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనస్సు తిరుగుతూ ఉంటుంది mind it revolves mind rotates and revolves and revolves and revolves creating and recreating the experience of a world in which you are a part and all that So, if you want to reach Turiya, what you have to do? You have to negate the waking state, you have to negate the dream state, and you have to negate the sleep state. All the three are included in the waking state. Therefore, you have to negate the waking state. So, it is like uh, this P3 you are seeing. P3 you are seeing Now, P3 is a division, you know. P is different, 3 is different. The one who sees P3 is different. It's a division, subject-object duality. Now, how to put an end to this subject-object duality? Now it has ended. Now the subject-object duality is there. మీరు అక్కడ కూర్చొని చూస్తున్నారు you are seeing P three you see when I rotate when I rotate this I'm not rotating then you are there is no seer there is no there is no seer, there is no seen. And uh, there is no plurality of the seen also. There is no plurality. So seer, seen division is not there. Seen is uh, seen being plural, even that is not there. Now seer, seen division has come and whatever is seen is plural, right? So the division of the subject and object and the plurality of the object, all of this is the projection of the mind. Now, suppose you want to know the reality which is behind the projection of the mind. What all you have to do is stop the revolution of the mind. You stop it. This is the alata. This is the alata. As long as the alata is revolving, rotating, projecting, creating and recreating, you have the duality. You stop the alata so all the duality resolves and only the pure light of awareness abides. This is called Alata Shanti. That is the name of Alata Shanti. So you మీరు జాగ్రత్త అవస్థలోనే ఉంటారు not sleeping you avoid in the waking state sit in meditation drop all mental effort and avoid in the thoughtless state that is the Alata That Alat Shanti is nothing but the Atma, which is Brahman. This is the prakriya of Mandukya, in particular Alat Shanti. Aha. Now you see, what is the study of Vedanta? You see, now you are seeing P3. You have to see the pure light now you are saying P3. Now you have to experience, now you are experiencing P3, which is not real. There is a P3 is not real, but still you see it. But uh, suppose you want to see pure light, what should I do? Stop. Is that enough? Or uh, should I make some extra effort to see the pure light? No extra effort is needed. Just alata shanti is enough to putting an end to the projections is enough to abide in one's own swarupa that is given it is only the alata which which takes you away as though from the reality but in your swarupa there is no change you can just abide in your swarupa by putting an end to the rotation of the alata therefore the point that we are trying to make is ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆత్మజ్ఞానం కావాలి ఈ ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది ఆత్మకి ఒక కొత్త చమక్ని ఒక కొత్త మెరుగు లేక కాంతిని ప్రకాశాన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తుందా లేక కేవలము అజ్ఞాన నివృత్తి మాత్రమే చేస్తుందా అంటే కేవల అజ్ఞాన నివృత్తి మాత్రమే శాస్త్రము యొక్క ప్రయోజనము ఆత్మస్వరూపము స్వయంగా తనంత తానుగా ప్రకాశిస్తుంది కనుక లోకం వ్యవహారంలో ప్రమాణము అజ్ఞాతార్థ జ్ఞాపకము this is one thesis which you have to cautiously appreciate